بسم الله الرحمن الرحيم يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساءً واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను మానవులారా మీ ప్రభువుకు భయపడండి ఆయన మిమ్మల్ని ఒకే ప్రాణి నుండి పుట్టించాడు అదే ప్రాణి నుండి దాని జతను సృష్టించాడు ఇంకా ఆ గంట ద్వారా ఎంతో మంది పురుషుల్ని స్త్రీలను అవనిలో వ్యాపింపజేశాడు ఏ దేవుని పేరు చెప్పుకుని మీరు పరస్పరం మీ మీ హక్కులను కోరుకుంటారో ఆ దేవుడికి భయపడండి బంధుత్వపు సంబంధాలను తంచటం మానుకోండి అల్లాహ్ మిమ్మల్ని పలికిస్తున్నాడనే విషయాన్ని తెలుసుకోండి وآتوا اليتامى أموالهم ولا تتبدلوا الخبيث بالطيب ولا تأكلوا أموالهم إلى أموالكم إنه كان حوبا كبيرا అనాథుల ఆస్తిని వారికి తిరిగి ఇవ్వండి వారి మంచి వస్తువులను మీ చెడ్డ వస్తువులతో మార్చకండి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 భార్య స్థానంలో మరొక భార్యను తీసుకొచ్చే సంకల్పమే చేసుకుంటే మీరు ఆమెకు ఒక పెద్ద ధనరాశిని ఇచ్చి ఉన్నా సరే దాని నుండి ఏ కొంచెం కూడా తిరిగి తీసుకోవద్దు ఆమెపై అపనింద మోపి ఘోరమైన అన్యాయానికి పాల్పడి దానిని తిరిగి తీసుకుంటారా మీరు పరస్పరం దాంపత్య సుఖం అనుభవించిన తరువాత వారు మీ నుండి గట్టి వాగ్దానం తీసుకున్న తరువాత మీరు దానిని ఎలా తిరిగి తీసుకుంటారు ولا تنكحوا ما نكح آباؤكم من النساء إلا ما قد سلف إنه كان فاحشة ومقتا وساء سبيلا మీ తండ్రులు వివాహం చేసుకున్న స్త్రీలను మీరు ఎంతమాత్రమూ వివాహమాడకండి పూర్వం జరిగిందేదో జరిగిపోయింది వాస్తవానికి ఇది ఒక సిగ్గుమాలిన పని జుగుప్సాకరమైనటువంటిది ఒక దుర్నడత حرمت عليكم أمهاتكم وبناتكم وأخواتكم وعماتكم وخالاتكم وبنات الأخ وبنات الأخت وبنات الأخ وبنات الأخت وأمهاتكم اللاتي أرضعنكم وأخواتكم من الرضاعة وأخواتكم من الرضاعة وأمهات نسائكم وربائبكم اللاتي في حجوركم وربائبكم حَرَائِبُكُمُ اللَّاتِي فِي حُجُورِكُم مِّن نِّسَائِكُمُ اللَّاتِي دَخَلْتُم بِهِنَّ اللاتي دخلتم بهن فإن لم تكونوا دخلتم بهن فلا جناح عليكم فلا جناح عليكم وحلائكم حلائل أبنائكم الذين من أصلابكم وأن تجمعوا بين الأختين إلا ما قد سلف إن الله كان غفورا رحيما మీకు ఈ స్త్రీలు నిషేధించబడ్డారు మీ తల్లులు మీ కుమార్తెలు సోదరీమణులు మీ మేనత్తలు మీ తల్లి సోదరీమణులు అంటే పినతల్లులు మీ సోదరుల కుమార్తెలు మేనకోడళ్లు మీకు పాలిచ్చిన తల్లులు మీతో పాటు పాలు త్రాగిన సోదరీమణులు మీ భార్యల తల్లులు మీ సంరక్షణలో పెరిగిన మీ భార్యల కుమార్తెలు అంటే మీరు రమించిన భార్యల కుమార్తెలు అయితే ఒకవేళ వివాహం మాత్రమే అయి రమించటం జరిగి ఉండకపోతే వారికి విడాకులిచ్చి వారి కుమార్తెలను వివాహమాడటం మీకు దోషం కాదు మీ వెన్ను నుండి పుట్టిన మీ కుమారుల భార్యలు ఇంకా ఏకకాలంలో అక్కా చెల్లెళ్లు ఇద్దరినీ చేర్చి భార్యలుగా చేసుకోవడం కూడా నిషిద్ధమే పూర్వం జరిగిందేదో జరిగిపోయింది అల్లా క్షమించేవాడు కరుణించేవాడును بسم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 తప్ప ఇది అల్లా అనుశాసనం దీనిని మీరు విధిగా పాటించాలి వీరు తప్ప మిగతా స్త్రీలందరినీ మీరు మీ ధనం ద్వారా పొందటం మీకు ధర్మసమ్మతం చెయ్యబడింది అయితే వారికి వివాహ బంధంతో రక్షణ కల్పించాలి కాని విశృంఖలమైన కామక్రీడలకు ఒడిగట్టరాదు తరువాత వారి ద్వారా మీరు అనుభవించిన దాంపత్య సుఖానికి బదులుగా వారి మహరును ఒక విధిగా భావించి చెల్లించండి కాని మహరు ఒప్పందం జరిగిన తరువాత పరస్పరమైన అంగీకారంతో మీ మధ్య ఏదైనా రాజీ కుదిరితే అందులో దోషం లేదు అల్లా అన్నీ తెలిసినవాడు అత్యంత వివేక సంపన్నుడు మీలో ఎవరైనా ఒకరికి ముస్లిం కుటుంబానికి చెందిన వనితలను వివాహం చేసుకునే స్తోమత లేకపోతే మీ స్వాధీనంలో ఉన్నటువంటి ముస్లిములైనటువంటి బానిస స్త్రీలలో ఎవరినైనా అతడు వివాహం చేసుకోవాలి మీ విశ్వాసం యొక్క స్థితిగతులు అల్లాకు బాగా తెలుసు మీరంతా ఒకే వర్గానికి చెందినవారు అందువల్ల వారి సంరక్షకుల అనుమతితో వారిని వివాహం చేసుకోండి న్యాయమైన పద్ధతిలో వారికి మహరు ఇవ్వండి వారు వివాహ బంధములో సురక్షితంగా ఉండేటందుకు స్వేచ్ఛా కామక్రియలకు దిగకుండా ఉండేటందుకు దొంగచాటు సంబంధాలను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 عليما إن الله لا يظلم مثقال ذرة وإن تك حسنة يضاعفها ويؤت من لدنه أجرا عظيما فكيف إذا جئنا من كل أمة بشهيد وجئنا بك على هؤلاء شهيداً يومئذ يود الذين كفروا وعصوا الرسول لو تسوى بهم الأرض ولا يكتمون الله حديثا మీరంతా అల్లాకు దాస్యం చెయ్యండి ఎవరినీ ఆయనకు భాగస్వాములుగా చేయవద్దు తల్లిదండ్రుల ఎడల సద్భావంతో మెలగండి బంధువులు అనాథులు నిరుపేదల పట్ల మంచిగా వ్యవహరించండి పొరుగున ఉన్న బంధువులు అపరిచితులైన పొరుగువారు ప్రక్కనున్న మిత్రులు బాటసారులు మీ అధీనంలో ఉన్న దాస దాసీజనం పట్ల ఉదారబుద్ధితో వ్యవహరించండి గర్వాతిశయంతో కన్నో మిన్నో కాలనివారు తమ గొప్పతనం గురించి విరవీగేవారు అంటే అల్లా ఇష్టపడడు అని గట్టిగా నమ్మండి ఇంకా పిసినారితనంతో ప్రవర్తిస్తూ ఇతరులకు కూడా పిసినారితనాన్ని గరపేవారిని అల్లా తన అనుగ్రహంతో ఇచ్చిన దాన్ని దాచిపెట్టేవారిని కూడా అల్లా ప్రేమించడు మా అనుగ్రహాలను తిరస్కరించే ఇటువంటి వారి కొరకు మేము అవమానకరమైన శిక్షను సిద్ధపరచి ఉంచాము కేవలం ప్రజలకు చూపటానికి తమ సంపదను ఖర్చు పెట్టేవారు అల్లాను అంతిమ దినాన్ని హృదయపూర్వకంగా విశ్వసించని వారు అంటే కూడా అల్లాకు అనిష్టమే యథార్థమేమిటంటే సైతాను ఎవడి స్నేహితుడయ్యాడో వాడికి దుస్సాంగత్యం లభించినట్లే వారు గనక అల్లాను అంతిమ దినాన్ని విశ్వసిస్తే అల్లా ఇచ్చిన దాని నుండి ఖర్చు పెడితే వారిపైకి ఏ విపత్తు వచ్చి పడుతుంది వారు ఆ విధంగా చేసి ఉన్నట్లయితే వారి సత్కార్యాలు అల్లాకు తెలియకుండా ఉండేవి కాదు కదా అల్లా ఎవరికి రవ్వంత అన్యాయం కూడా చెయ్యడు ఎవరైనా ఒక మంచి పని చేస్తే దానిని అల్లా రెండింతలు చేస్తాడు ఇంకా తన తరఫు నుండి పెద్ద ప్రతిఫలం కూడా ప్రసాదిస్తాడు మేము ప్రతి సమాజం నుండి ఒక సాక్షిని తెచ్చి నిన్ను వారికి సాక్షిగా నిలబెట్టినప్పుడు వారు ఏం చేస్తారో ఆలోచించు ప్రవక్త మాటను తిరస్కరించి ఆయనకు అవిధేయత చూపిన ప్రజలంతా అప్పుడు భూమి బ్రద్దలై తాము భూమిలో స్థాపితమైపోతే ఎంత బాగుండును అని తలపోస్తారు అక్కడ వారు అల్లా ముందు ఏ విషయాన్ని దాచలేరు يا أيها الذين آمنوا لا تقربوا الصلاة وأنتم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 తప్పకుండా అమలుపరచబడుతుందని గుర్తుపెట్టుకోండి అల్లా క్షమించనిది కేవలం షిర్కును మాత్రమే అది తప్ప ఏ పాపాన్ని అయినా ఆయన తాను ఇష్టపడిన వారి కొరకు క్షమిస్తాడు ఇతరులను అల్లాకు భాగస్వాములుగా చేసేవాడు ఎంతో ఘోరమైన అబద్ధాన్ని కల్పించాడు అన్నమాట ఎంతో తీవ్రమైన పాపపు మాటను అన్నాడు అన్నమాట ألم تر إلى الذين يزكون أنفسهم بل الله يزكي من يشاء ولا يظلمون فتيلا انظر كيف يفترون على الله الكذب وكفى به إثما مبينا తమ ఆత్మ పరిశుద్ధతను గురించి గొప్పలు చెప్పుకునేవారిని కూడా మీరు గమనించారా నిజానికి పరిశుద్ధతను అల్లాయే తాను కోరిన వారికి ప్రసాదిస్తాడు వారికి పరిశుద్ధత లభించకపోతే వారికి రవ్వంత అన్యాయం కూడా జరిగినట్లు కాదు చూశారా వారు అల్లాపై లేనిపోని అభాండాలు వెయ్యటానికి కూడా జంకటం లేదు వారు స్పష్టంగా పాపాత్ములని చెప్పటానికి ఈ ఒక్క పాపం చాలు ألم تر إلى الذين أوتوا نصيبا من الكتاب يؤمنون بالجبت والطاغوت ويقولون ويقولون للذين كفروا هؤلاء أهدى من الذين آمنوا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 అని అంటారు ఇటువంటి వారినే అల్లా శపించింది అల్లా శపించిన వాడికి సహాయం చేసేవాడెవ్వడూ నీకు దొరకడు పరిపాలనలో వారికేమైనా భాగం ఉందా ఉంటే వారు ఇతరులకు చిల్లిరొమ్మ కూడా ఇవ్వరు లేక ఇతరులను చూచి వారు అసూయపడటానికి కారణం అల్లా వారికి తన అనుగ్రహాన్ని ప్రసాదించాడనా ఇదే నిజమైతే వారు ఈ విషయాన్ని తెలుసుకోవాలి మేము ఇబ్రాహీము సంతతికి గ్రంథాన్ని వివేకాన్ని ప్రసాదించాము వారికి మహత్తరమైన సామ్రాజ్యాన్ని ప్రదానం చేశాము కాని వారిలో కొంతమంది ఆ గ్రంథాన్ని విశ్వసించారు మరికొంతమంది దానికి విముఖులయ్యారు వైముఖ్యం చూపేవారికి మండే నరకాగ్నియే చాలు మా వాక్యాలను నిరాకరించిన వారిని మేము నిశ్చయముగా అగ్నిలో పడవేస్తాము ఇంకా వారి శరీర చర్మం కాలి కరిగిపోయినప్పుడల్లా దాని స్థానంలో మేము మరొక చర్మాన్ని సృష్టిస్తాము వారు శిక్షను బాగా రుచి చూడాలని అల్లా సర్వశక్తిమంతుడు తన నిర్ణయాలను అమలుపరచే విజ్ఞత ఆయనకు నిండుగా ఉన్నది మా వాక్యాలను విశ్వసించి మంచి పనులు చేసేవారిని మేము క్రింద కాలువలు ప్రవహించే ఉద్యానవనాలలో ప్రవేశపెడతాము అక్కడ వారు కలకాలం ఉంటారు ఇంకా వారికి పరిశుద్ధలైన భార్యలు లభిస్తారు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 బహుదూరంగా తీసుకుపోవాలని చూస్తాడు వారితో అల్లా పంపిన దాని వైపునకు రండి ప్రవక్త వైపునకు రండి అని చెప్పినప్పుడు ఆ కపటులు నీ వైపునకు రాకుండా తప్పించుకోవడాన్ని నీవు చూస్తావు అయితే వారు తమ చేనేతులా తెచ్చుకున్న ఆపద వారిపైకి వచ్చి పడినప్పుడు వారి ప్రవర్తన ఎలా ఉంటుంది అప్పుడు వారు నీ వద్దకు ప్రమాణాలు చేస్తూ వస్తారు వచ్చి దేవుని సాక్షిగా మేము మంచినే కాంక్షించాము ప్రత్యర్థుల మధ్య ఏదో ఒక విధంగా రాజీ కుదరాలనేదే మా ఉద్దేశ్యం అని అంటారు వారి మనస్సులలో ఏదైతే ఉందో అది అల్లాకు తెలుసు కనుక వారితో వివాదానికి దిగకు వారికి నచ్చజెప్పు వారి హృదయాలలో నాటుకునే విధంగా బోధ చెయ్యి వారికి ఇలా తెలుపు మేము ఏ ప్రవక్తను పంపినా అల్లా అనుజ్ఞ ప్రకారం అతనికి విధేయత చూపాలనే పంపాము వారు తమ ఆత్మలకు అన్యాయం చేసుకున్న తరువాత వారి కొరకు ఉత్తమమైన పద్ధతి ఏమిటంటే వారు నీ వద్దకు వచ్చి ఉండవలసింది క్షమించమని అల్లాను అర్థించి ఉండవలసింది ఇంకా ప్రవక్త కూడా వారి కొరకు మన్నింపులకై విజ్ఞాపన చేసి ఉండేవాడు అప్పుడు వారు నిశ్చయంగా అల్లాను క్షమించేవాడుగా కరుణించేవాడుగా కనుగని ఉండేవారు కాదు ముహమ్మద్ నీ ప్రభు సాక్షిగా వారు తమ పరస్పర విభేదాల విషయములో నిన్ను న్యాయ నిర్ణేతగా స్వీకరించనంత వరకు ఇంకా నీవు ఏ నిర్ణయం చేసినా దానిని గురించి వారి మనస్సులలో కూడా ఏమాత్రము సంకోచం లేకుండా దానిని యథాతథంగా శిరసావహించనంత వరకు వారు నిజమైన విశ్వాసులు కాలేరు మేము వారిని మిమ్మల్ని మీరు చంపుకోండి లేక మీ గృహాలను వదలండి అని ఆజ్ఞాపించి ఉన్నట్లయితే వారిలో కొద్దిమంది మాత్రమే దానిని పాటించేవారు వారికి హితబోధ చేయబడిన విధంగా వారు గనక నడుచుకుని ఉన్నట్లయితే అది వారికి శ్రేయస్కరమైనదిగా విశ్వాసములో దృఢత్వాన్ని కలిగించేదిగా ఉండేది మేము మా తరఫు నుండి వారికి గొప్ప ప్రతిఫలాన్ని ఇచ్చి ఉండేవారము ఇంకా వారికి రుజుమార్గాన్ని చూపించి ఉండేవారము అల్లాకు ప్రవక్తకు విధేయత చూపేవారు అల్లా అనుగ్రహానికి పాత్రులైన వారితో ఉంటారు అంటే ప్రవక్తలు సత్యసంధులు షహీదులు సజ్జనులును ఎవరికి దొరికిన ఈ స్నేహితులు ఎంత మంచివారు అల్లా నుండి లభించే అసలైన అనుగ్రహం ఇదే యథార్థం తెలుసుకోవటానికి అల్లా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 మీరు ఏ మార్గాన్ని కనుగొనలేరు స్వయంగా వారు అవిశ్వాసులుగా ఉన్నట్లుగానే మీరు కూడా అవిశ్వాసులుగా మారి మీరు వారు సమానులైపోవాలని వారు కోరుతున్నారు కనుక అల్లా మార్గంలో వారు హిజరత్తు చెయ్యనంత వరకు వారిలో ఎవరిని మీరు మీ మిత్రులుగా ఎన్నుకోకండి ఒకవేళ వారు హిజరత్ చెయ్యకపోతే ఎక్కడ దొరికినా వారిని పట్టుకోండి చంపండి వారిలో ఎవరినీ మీ మిత్రులుగా సహాయకులుగా చేసుకోకండి అయితే మీతో ఒప్పందం చేసుకున్న జాతితో కలిసిపోయిన కపటులకు ఈ ఉత్తర్వు నుండి మినహాయింపు ఉంది అదేవిధంగా మీ వద్దకు వచ్చి యుద్ధం పట్ల విముఖతను వ్యక్తం చేసి మీతో గాని లేక స్వజాతివాదితో గాని యుద్ధం చెయ్యటానికి సమ్మతించని కపటులకు కూడా ఈ మినహాయింపు వర్తిస్తుంది అల్లా గనక సంకల్పించి ఉంటే వారికి మీపై ఆధిక్యాన్ని ఇచ్చి ఉండేవాడు నిశ్చయంగా వారు మీతో పోరాడి ఉండేవారే కాబట్టి వారు మీ నుండి వైదొలగిపోతే యుద్ధం చెయ్యటం మానివేస్తే సంధి కొరకు శాంతి కొరకు చేయి చాపితే అప్పుడు వారిపై దాడి చెయ్యటానికి అల్లా మీ కొరకు ఏ కారణాన్ని వదలలేదు మరొక రకం కపటులను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 وغضب الله عليه ولعنه وأعد له عذابا عظيما పొరపాటుగా తప్ప ఒక విశ్వాసి మరొక విశ్వాసిని చంపటం తగని పని ఒక విశ్వాసిని పొరపాటుగా చంపినవాడు దానికి పరిహారంగా ఒక ముస్లిము బానిసకు విముక్తి కలిగించాలి ఇంకా హతుని వారసులకు రక్త పరిహారాన్ని అతడు చెల్లించాలి వారు దానిని క్షమించి రద్దు చేస్తే తప్ప కాని ఆ ముస్లిము హతుడు మీ శత్రుజాతికి చెందినవాడైతే దానికి పరిహారం ఒక ముస్లిము బానిసకు విముక్తి కలిగించటం ఒకవేళ అతడు నీతో వడంబడిక చేసుకున్న ముస్లిమేతర జాతికి చెందినవాడైతే అతని వారసులకు రక్త పరిహారాన్ని చెల్లించాలి ఇంకా ఒక ముస్లిము బానిసను విడుదల చెయ్యాలి బానిస దొరకని వారు వరుసగా రెండు మాసాలు ఉపవాసం ఉండాలి ఈ అపరాధానికి గాను అల్లా ముందు పశ్చాత్తాపడే పద్ధతి ఇదే అల్లాహ్ అన్నీ తెలిసినవాడు అత్యంత వివేకవంతుడును ఇక బుద్ధిపూర్వకంగా ఒక విశ్వాసిని చంపేవానికి ప్రతిఫలం నరకం అందులో అతడు సదా ఉంటాడు అతనిపై అల్లా ఆగ్రహం శాపం అవతరిస్తాయి అల్లా అతడి కొరకు కఠినమైన శిక్షను సిద్ధపరచి ఉంచాడు يا أيها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 వాదిగా నిలబడకు క్షమాభిక్ష కొరకు అల్లాను ప్రార్థించు ఆయన ఎక్కువగా క్షమించేవాడు అధికంగా కరుణించేవాడును ఆత్మద్రోహం చేసుకునేవారిని నీవు బలపరచకు నమ్మక ద్రోహి నిత్య పాపి అయిన మనిషిని అల్లా ప్రేమించడు వారు తమ దుష్కర్మలను మానవులకు తెలియకుండా దాచగలరు కాని అల్లాకు తెలియకుండా దాచలేదు రాత్రులందు వారు ఆయన అధిష్టానికి వ్యతిరేకంగా రహస్య సమాలోచనలు జరిపే సమయంలో కూడా ఆయన వారితో ఉంటాడు వారి సకల చర్యలను అల్లాహ్ పరివేష్టించి ఉన్నాడు మీరు ఈ అపరాధుల తరఫున ఇహలోక జీవితంలోనైతే వాదించారు కాని ప్రళయం రోజున వారి తరఫున అల్లాతో ఎవరు వాదిస్తారు వారిని అక్కడ సమర్థించేవాడెవడు చెడ్డ పని చేసినవాడు లేదా తన ఆత్మకు అన్యాయం చేసుకున్నవాడు తరువాత క్షమాభిక్ష పట్టమని అల్లాను అర్థిస్తే అతడు అల్లాను క్షమించేవాడుగా కరుణామయుడుగా తెలుసుకుంటాడు కాని ఎవడైనా చెడును సంపాదించుకుంటే తరువాత పశ్చాత్తాప పడకపోతే అతని ఈ సంపాదన అతనికే విపత్తుగా పరిణమిస్తుంది అల్లాకు అన్ని విషయాలు తెలుసు ఆయన వివేక సంపన్నుడు ఎవడైనా ఏదైనా నేరం గాని లేక పాపం చేసి ఆ నిందను ఏ నిర్దోషిపైనైనా మోపితే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 بصيرا ఒక స్త్రీ తనను భర్త నిరాదరించి వేధిస్తాడేమో అని లేదా విముఖుడై ఈసడించుకుంటాడేమో అని భయపడితే భార్యాభర్తలిరువును పరస్పరం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో సర్దుబాటు చేసుకోవడంలో దోషం లేదు ఏమైనప్పటికీ సర్దుబాటే అన్ని విధాలా ఉత్తమమైనది మనస్సులు సంకుచిత భావాల వైపునకు త్వరగా మొగ్గుతాయి అయితే మీరు ఉదారబుద్ధితో వ్యవహరిస్తే భయభక్తులతో మెలిగితే అల్లాకు మీ ఈ ప్రవర్తన తెలియకుండా ఉండదని నమ్మండి భార్యల మధ్య పూర్తి న్యాయం చెయ్యటం మీ శక్తికి మించిన పని మీరు ఎంత కోరినా దీనిని సాధించలేరు కనుక ఒక భార్య వైపునకు ఎక్కువగా మొగ్గి మరొకామెను డోలాయమాన స్థితిలో పడవెయ్యకండి అప్పుడు దైవశాసనం యొక్క ఉద్దేశ్యం పూర్తవుతుంది మీరు మీ ప్రవర్తనను సరిచేసుకుని అల్లాకు భయపడుతూ ఉంటే అల్లాహ్ క్షమించేవాడు కరుణించేవాడును కాని ఒకవేళ దంపతులు పరస్పరం విడిపోవటమే జరిగితే అప్పుడు అల్లాహ్ తన అపారమైన శక్తి ద్వారా వారికి ఒకరి అవసరం మరొకటికి లేకుండా చేస్తాడు అల్లాహ్ అనంతమైన వనరులు కలవాడు ఆయన వివేకవంతుడు అన్నీ తెలిసినవాడును ఆకాశాలలో భూమిలో ఉన్నదంతా అల్లాదే అల్లాకు భయపడుతూ ప్రవర్తించండి అని మీకు పూర్వం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 వినిపించండి వీరు గౌరవం పొందే ఆశతోన వారి వద్దకు పోయేది వాస్తవానికి గౌరవం అంతా పూర్తిగా అల్లాకు మాత్రమే చెందుతుంది అల్లాహ్ ఈ గ్రంథంలో మీకు ఇదివరకే ఈ ఉత్తర్వు ఇచ్చి ఉన్నాడు అల్లా వాక్యాలకు వ్యతిరేకంగా తిరస్కార వచనాలు వాడటాన్ని వాటిని పరిహసించటాన్ని మీరు విన్నట్లయితే ప్రజలు వేరే విషయాన్ని ప్రారంభించనంత వరకు మీరు అక్కడ కూర్చోరాదు ఇప్పుడు మీరు గనక అలా చేస్తే మీరు వారిలాంటి వారే అల్లాహ్ కపటులను అవిశ్వాసులను నరకంలో ఒకచోట పోగు చెయ్యబోతున్నాడనే విషయం నిశ్చయమని తెలుసుకోండి ఈ కపటులు మీ విషయంలో నిరీక్షిస్తున్నారు గాలి ఎటు వీస్తోందో అని అల్లా తరఫు నుండి విజయం గనక మిమ్మల్ని వరిస్తే మీ వద్దకు వచ్చి వారు మేము మీతో ఉండలేదా అని అంటారు ఒకవేళ అవిశ్వాసులదే పైచెయ్యి అయితే వారితో మీకు వ్యతిరేకంగా పోరాడే శక్తి మాకు లేదా అయినప్పటికీ మేము మిమ్మల్ని ముస్లిముల బారి నుండి కాపాడాము అని అంటారు మీ ఉభయుల వ్యవహారాన్ని అల్లాహ్ ప్రళయము నాడు పరిష్కరిస్తాడు ఆ పరిష్కారములో ముస్లిములపై విజయం పొందే ఏ మార్గాన్ని అవిశ్వాసులకు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 గ్రంథాన్ని మాపై అవతరింపజెయ్యి అని నిన్ను కోరుతున్నట్లయితే ఇంతకంటే పరమఘోరమైన కోరికలనే వారు పూర్వం మూసాను కోరి ఉన్నారు ఆయనను వారు అల్లాను మాకు ప్రత్యక్షంగా చూపించు అనే కోరారు వారి ఈ తలవిరుసుతనం కారణంగానే వారిపై అకస్మాత్తుగా పిడుగు విరుచుకుపడింది తరువాత వారు ఆవుదూడను తమ ఆరాధ్య దైవంగా చేసుకున్నారు వాస్తవానికి వారు స్పష్టమైన సూచనలు చూసి ఉన్నారు దానికి కూడా మేము వారిని మన్నించాము మేము మూసాకు స్పష్టమైన ఆజ్ఞను ప్రసాదించాము వారి మీద తూర్ పర్వతాన్ని ఎత్తి ఈ ఆజ్ఞకు మేము విధేయులమై ఉంటామనే ప్రమాణాన్ని తీసుకున్నాము సజదా చేస్తూ నగర ద్వారములోకి ప్రవేశించండి అని మేము వారిని ఆజ్ఞాపించాము సవ్వతు శాసనాన్ని ఉల్లంఘించకూడదని మేము వారికి చెప్పాము దీనికి గాను వారి నుండి గట్టి ప్రమాణాన్ని తీసుకున్నాము చివరకు వారు ప్రమాణభంగం చెయ్యటం వల్ల అల్లా వాక్యాలను నిరాకరించటం వల్ల ఎంతోమంది ప్రవక్తలను అన్యాయంగా హత్య చేయటం వల్ల ఇంకా మా హృదయాలు గలీవులలో సురక్షితంగా ఉన్నాయి అని చెప్పటం వల్ల యథార్థం ఏమిటంటే వారు అసత్యాన్ని అనుసరించిన కారణంగా అల్లాహ్ వారి హృదయాలకు ముద్ర వేశాడు కనుకనే వారు తక్కువగా విశ్వసిస్తారు వారు తమ అవిశ్వాసములో ఎంత ముందుకు పోయారంటే మరియంపైనే తీవ్రమైన నిందలు మోపారు స్వయంగా మేము మసీ మరియం కుమారుడైన ఈసా అనే దైవ ప్రవక్తను చంపాము అని అన్నారు వాస్తవానికి వారు ఆయనను చంపనూ లేదు శిలువ మీదకు ఎక్కించనూ లేదు కాని ఆ విషయంలో వారు భ్రమకు గురి చెయ్యబడ్డారు ఈ విషయం గురించి అభిప్రాయ భేదం వ్యక్తం చేసిన వారు కూడా సందేహానికి లోనయ్యారు దీనిని గురించి వారికి అసలు ఏమీ తెలియదు వారు కేవలం ఊహనే అనుసరిస్తున్నారు వారు అతనిని నిశ్చయంగా చంపలేదు కాని అల్లాహ్ ఆయనను తన వైపునకు లేపుకున్నాడు అల్లాహ్ అద్భుత శక్తి సంపన్నుడు అత్యంత వివేకవంతుడు గ్రంథ ప్రజలలో ఎవ్వరూ అతనిని అతని మరణానికి పూర్వం విశ్వసించకుండా ఉండరు ప్రళయం నాడు ఆయన వారికి వ్యతిరేకంగా సాక్ష్యమిస్తాడు యూదుల ఈ దుర్మార్గ వైఖరి వల్ల ఇంకా వారు ఎక్కువగా అల్లా మార్గములో ఆటంకాలను సృష్టిస్తున్నందువల్ల వారికి నిషేధించబడిన వడ్డీని తీసుకుంటున్నందువల్ల అధర్మంగా ఇతరుల సొమ్మును కబలిస్తున్నందువల్ల మేము వారి కొరకు పూర్వం